నను అన్యాపి దేవతా త్వమేవ చేత్ తద్భక్తాశ్చ త్వామేవ యజంతే సత్యమేవం ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం ఏ అపి అన్యదేవతా భక్తా అన్యాసు దేవతాసు భక్త అన్యదేవతా భక్తాః సంతో యజంతే పూజయంతే శ్రద్ధయా ఆస్తిక్యబుద్ధ్యా అన్విత అనుగతాః తే అపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం అవిధే అజ్ఞానం తత్పూర్వకం అజ్ఞానపూర్వకం యజంతే ఇత్యర్థః